अहिंसा समता तुष्टिस्तपो दानम् यशो यशः भवन्ति भावा भूतानाम् मत्त एव पृथग्विधाः अहिंसा अपीडा प्राणिनाम् समता समचित्तता तुष्टिः सन्तोषः पर्याप्तबुद्धिः लाभेषु तप ఇంద్రియసంయమపూర్వకం శరీరపీడనం దానం యథాశక్తి సంవిభాగ యశో ధర్మనిమిత్తా కీర్తి అయశస్తు అధర్మనిమిత్తా అకీర్తి భవంతి భావా యథోక్త బుద్ధ్యాదయో భూతానా ప్రాణినాం మత్త ఈశ్వరాత్ పృథగ్విధ नानाविधाः स्वकर्मानुरूपेण